ఇప్పుడు అహింస సత్యము దయ అమానిత్వము అదంభిత్వము ఇవన్నీ పట్టించుకోడు ఏం చేస్తాడు ఓ విగ్రహం పెట్టి పూజ చేసి చేతులు కలిగిస్తాడు వాడి అంతఃకరణ శుద్ధికి పెద్ద ఆఘాతం అయిపోతుంది అందుకోసం దేవుడు ఉన్నాడు అని చెప్పకుండగా దేవుడు లేడు అంతఃకరణ శుద్ధియే దేవుడు ఇంకా అంతకంటే వేరే దేవుడేమీ లేడు పోయి నీవు ఆ అష్టవిధ చారిత్రాన్ని అనుష్ఠించుము అని ఆయన అభిప్రాయం వాడు ఆ అభిప్రాయాన్ని తెలుసుకుని వెళ్ళిపోయాడు మొన్నాడు వచ్చాడే వాడెలా వచ్చాడు ఈ అష్టవిధ చారిత్రం అంతా ఎందుకు పైన ఇంకొక పరమ సత్యం ఇంకొకటి ఉన్నప్పుడు కదా ఈ అష్టవిధ చారిత్రం అది ఉందో లేదో దీని వెంట మనం ఎందుకు పడాలి అనే దృష్టితో వచ్చాడు ఆయనకి తెలుసు గుర్తుడికి అంచేతను వీడికి కనుక లేడు అని చెప్పినట్లయితే వీడు అష్టవిధ చారిత్రాన్ని విడిచిపెట్టేస్తాడు ఉన్నాడు అని చెప్పినట్లయితే ఉన్నట్లయితే నేను ఆ దేవుణ్ణి చేరుకోవాలి దానికి ఉపాయం ఏమి అష్టవిధ చారిత్రము అందుకోసం వాడికి అలా చెప్పాను నేను కొంచెం సాహసం చేసి మీకు ఈ శాస్త్రీయమైన విషయాలని చెప్తున్నా మీ ఎందుండే ఒక దృఢమైన విశ్వాసంతో నేను శాస్త్రీయమైన విషయాలని చెప్తున్నా మీరు దాన్ని సూక్ష్మంగా సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది ఏమిటి ఈ స్వామి ఇలా అంటున్నాడని మీరు అలాగ పై పైన స్థూలంగా నేను చెప్పిన మాటలని కనుక మీరు అంచనా వేసినట్లయితే మీకు వేదాంత క్లాసుకి తగ్గవాళ్ళు కాదని అనాల్సి అంత మాట అన్నందుకు వేరే అనుకోకండి ముందే మనం చేశారు ఇట్స్ ఫిలాసఫీ క్లాస్ ఏమే వ్రతాలు పూజలు చెప్పిన క్లాస్ కాదు ఇది ఓ మహాత్ములు మాట అన్నారు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి సద్గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు అనుభవానికి తెచ్చుకునుటయే ఈశ్వరుణ్ణి అనుభవానికి తెచ్చుకునుట ఈశ్వరుణ్ణి పొందుట అంటే అనుభవము నాకు ఈశ్వరానుభవం కావాలి అన్నాడు ఒకటి అప్పుడు ఆయన అన్నారు చూడు నీవు ప్రేమను అనుభవానికి తెచ్చుకో నాకు ప్రేమ అక్కర్లేదని నాకు ఈశ్వరుడు కావాలని ఒక వెరిమోహం నువ్వు ప్రేమను అనుభవానికి తెచ్చుకుంటే అదే ఈశ్వరానుభవము ఎందుకంటే వీడు ఏమంటాడు ఈశ్వరానుభవం కావాలంటే వీడి కళలోనో ఎక్కడో కనపడి ఈశ్వరుడు వీడి చెవిలో ఏదో ఊదాలి అలాంటి అనుభవం వీడికి కావాలి అలాంటి అనుభవం వస్తే ఈశ్వరుడు అనుభవానికి వచ్చినట్టు లేకపోతే లేనట్టు అటువంటి వాడికి మీరేం చెప్తారు వక్తన్యు సేటు సత్యదాయ కాబట్టి ఈశ్వరుని విషయంలో చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎనీవే ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే అన్ని ఉపనిషత్తుల్లో కూడా మానవుడు తప్పక తప్పక తెలియదగిన బ్రహ్మను ఎలా పరిచయం చేస్తారు నేతి నేతి అని పరిచయం చేస్తారు నేతి నేతి ఇత్యాదేశ ఇది కాదు ఇది కాదు అనే ఉపదేశం ఉపదేశం ఆదేశ ఉపదేశ ఏమైనా ఉపదేశము ఇది కాదు కాబట్టి దేవుణ్ణి ఉపదేశించండి అని అడగండి మీరు అడిగితే ఆ మహాత్ముడు అంటాడు మంచిది నీకు దేవుణ్ణి ఉపదేశిస్తాను రా దేవుడి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు దేవుడు పైన ఏడు లోకాల పైన ఉంటాడనుకుంటున్నాను నో నా ఇంగ్లీష్లోనో సంస్కృతంలో నా దేవుడు ఆ దేవుడు చాలా కరుణామయుడు అనుకుంటున్నాను నా మరైతే దేవుడు చాలా క్రూరాత్ముడై ఉంటాడు నా దేవుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటున్నాను నా అయితే దేవుడు ఏ కోరికలు తీర్చడన్నమాట నా దేవుడు పురుషుడు అనుకుంటున్నాను నో స్త్రీ అనుకుంటున్నాను నో అయితే తప్పకుండా నపుంసకుడు అయి ఉంటాడు నో నా స్త్రీ నపుమాన్ నా శాంత అని మంత్రం అయితే దేవుడికి మనకి తెలియని లింగము మనకి తెలుసున్న లింగాలు మూడు పురుషుడు స్త్రీ నపుంసకము ఈ మూడు కాకుండా మరో లింగము దేవుడికి గలదు నా అయ్యా నా వల్ల అడగడం నా వల్ల కాదు మీరు చెప్పండి దేవుడి గురించి ఏదైనా నేను చెప్పేది ఏమీ లేదు అయితే నన్ను వెళ్ళిపోమంటారా వెళ్ళిపో కాదు మాకు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే నువ్వేమనుకుంటున్నావో చెప్పు మళ్ళీ మొదలు పడుతుంది దేవుడు పెళ్ళాడాడు నా దేవుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు నా దేవుడికి కొడుకులు ఉన్నారు నా దేవుడికి కొడుకులు లేరు నా దేవుడు కొడుకులు లేరు అంటే ఎస్ఎం అన్నాడు అనుకోండి అప్పుడు వాడు ఏమనుకుంటాడు ఆయన కొడుకుల కోసం ప్రయత్నించి లేకుండా ఉండిపోయాడు కదా ఏదైనా సర్టిఫికెట్ క్లినిక్కి పోయి ఉండాల్సింది అనుకుంటాడు కాబట్టి దానికి కూడా నా అయా ఇలాంటి నుంచి మీరు చెప్పారేమో నేను చూస్తున్నాను మీరే చెప్పండి దేవుడి గురించి దేవుడి గురించి చెప్పి దేవుడు ఉన్నది మౌనము అయితే మౌనమే ఉపదేశమా అవును ఉపనిషత్తులు అలాగే ఉపదేశించారు ఇంకోటి చోట ఉపనిషత్తులు రూట్ మార్చి ఉపదేశించినట్టుగా అనిపిస్తుంది కానీ రూట్ ఏం మార్చలేదు అదే రూటు దేవుడు దొడ్డుగా ఉంటాడా నా పక్క చిక్కు ఉంటాడా నా ఇదంతా చిత్రకారులు చిత్రకారులు చిత్రకారులే కాదు మీకు ఒక చోట మహావిష్ణువుని వర్ణిస్తూ ఆయన బలిసి ఉంటాడు కూడా నమ్మించారు బలిసి అంటే మరో రకంగా కాదంలో తీవా తీవా బాగా గట్టిగా ఉంటాడు గబ్బలో అవి ఎలా మన వక్షస్థలము అవి బట్ట చిక్కి తిండి తీర్పం లేని వాళ్ళగా ఉంటాడు అనుకుంటున్నారు లక్ష్మీదే ఉంటుంది ఆ వక్షస్థలం మీద ఎముకలు బయటపడి ఎప్పుడో పది భోజనం చేసిన నెల రోజులు అలా ఉంటాడా విష్ణువు ఎలా ఉంటాడు విష్ణువు జమ జమా చేసి జమా ఎలా ఉంటారు అలా ఉంటాడు మనిషి ఉంటాడు అయ్యో మనిషి ఉండడా పక్క చిక్కిపోయి ఉంటాడా అయితే నన్ను అన్నాను దేవుడు పొడుగుతూ ఉంటాడు అది అయితే పొట్టిగా ఉంటాడు నో అహరస్వం అలాగే వర్ణిస్తారు విశేషాలను దీని అభిప్రాయం ఈ విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటారు ఏది పెట్టిన విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీ మస్తిష్కం నుంచి వచ్చాయి మీ మస్తిష్కంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి జగత్తు నుంచి జగత్తులో మీకు ఉండే అనుభవాలు ఇంద్రియాలను తీసి విని నిజానికి ఒక వాక్యం ఉంటుంది అదృష్టాదృష్టుతా భావాత్ నా భావ ఉపజాయతే మీకు ఒక భావం పుట్టింది అంటే అంతకుముందు చూసిందేనా కానీ విన్నదేనా కానీ అయి ఉండాలి చూడనిది విననిది ఒక భావం రూపంగా రానే రాదు ఇప్పుడు మీరు ఆలోచించండి దేవుడు మీరు చెప్పిన భావాలలో ఫిట్ అయ్యాడనుకోండి ఆ దేవుడికి మహిమ ఆ దేవుడికి గొప్పదనమా లేకపోతే అవమానమా అది అవమానము అంటే అర్థం నేను బుద్ధితో దేనిని భావిస్తాను అది అంతే ఇది దత్మచ్ ఇది ఏ కాన్సెప్ట్ ఒక మానసిక కల్పన కల్పన అన్న పదం ఉంది అది నిత్య రాంగ్ అనే లో వాడటం లేదు తెలుగులో అలా అంటారు అంతా కల్పన అంటారు కల్పన అంటే వాడు చెప్పిందంతా అని వాడు అన్ని కల్పించి చెప్తాడు ఏమీ సత్యం చెప్పడు అంటారు అంటారు వాడంతా రా బాబు వాడు ఏమీ సత్యం చెప్పడు అని అంటారు ఆ లో నేను వాడటం లేదు తెలుగులో ఉంది ఆ సెన్స్ సంస్కృతంలో ఆ సెన్స్ లేదు సంస్కృతంలో కల్పన అంటే మనస్సుతో మీరు భావన చేసి దానికే కల్పించుతా మనస్సుతో కల్పించుతా అంటే థాట్ ప్రాసెస్ ని ఉపయోగించి మీరు ఒక కంక్లూషన్కి వస్తే దానికి ఏమని పేరు మానసిక కల్పన అక్కడ it's it is an outcome of the mental process అనే అర్థం తప్ప it is right or wrong అనే అర్థం లేదు దాంట్లో okay you got the point కాబట్టి దేవుడి గురించి మీరు మనస్సుతో ఏ ఏ భావాలను కల్పించుకుంటారో అంటే అలా మనస్సుతో ఆలోచించి మీరు భావిస్తారో అవన్నీ కూడా మానవ మస్తిష్కం నుంచి వచ్చిన భావములు కనుక వాటితో పరమాత్మను కొలుపుట అంచనా వేయుట వాటితో పరమాత్మను అంచనా వేయుట అది పరమాత్మ యొక్క మహిమకు తప్పే తక్కువే కాని గొప్ప కాదు ఆ మాట చెప్పుకుంటున్నారు కాబట్టి పరమాత్మను చెప్పాలంటే విశేష ప్రతిషేధ రూపంగానే చెప్పాల్సి ఉంటుంది అవునండి పరమాత్మని ఏ ప్రాసెస్ లో వర్ణించాలో నేను ఇలా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను పరమాత్మని వర్ణించే ప్రొసీజర్ ఏం అని నేను దాని నుంచి చెప్తున్నాను అలాగంటి ప్రొసీజరు ఈ సృష్టి మొత్తంలో దేనికి అక్కర్లేదు హిమాలయములు ఏమిటే అనుకోండి ఇటువంటి ప్రొసీజర్ ఉండదు దానికి పాజిటివ్ గానే చెప్తారు హిమాలయాలు ఒక పర్వత శ్రేణి ఇక్కడి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ప్రారంభమవుతాయి అని మీరు పాజిటివ్ గా ఈ సృష్టి మొత్తంలో పాజిటివ్ గా చెప్పశక్యము కానిది ఈశ్వరుడు అని మనం అనుకుంటున్నామండి ఇప్పుడు అది కదా మనం అనుకుంటున్నాము దీనికి దృష్టాంతం ఇవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సంభవమైన ఎగ్జాంపుల్ ఇవ్వడం సంభవమైన ఎస్ ఏం ఎగ్జాంపుల్ అంటే నేను నేను దృష్టాంతం ఇంకా ఇంకా మూడవది లేదు మీరు నేను ఆ విధంగా తెలుసుకున్నట్లయితే మీరు నేను స్పష్టంగా తెలుసుకుంటే కరెక్ట్ గా తెలుసుకుంటే నేను మీకు ఈశ్వరుడు తెలుసుకోవచ్చు అద్వైతం అంటే ఏమనుకుంటున్నారు నేను ఎలా కొలవనుకుంటున్నారా ద్వైతం ఇది మహర్షుల యొక్క అనుభవంలో సారము అనుభవ సారము అదే పాండిత్యాన్ని ప్రదర్శించే విషయం కాదు నేను మీరు తెలుసుకుంటారు మీరు నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను అంత ప్రొఫౌండ్ వర్డ్ పదము ఈ దృష్టిలో ఇంకొకటి లేదు అంత గంభీరమైన అర్థము కలిగిన పదము సముద్రము యొక్క లోతు కూడా దాని ముందు తగ్గిపోదు తప్పుడే ఆ నేను అనే పదార్థం ఉన్న అర్థాన్ని మీరు తెలుసుకుంటే మీరు ఈ క్షణంలో ముక్తులైపోతారు మనిషి నేను అంటాడు కానీ ఆ నేను చుట్టూ అనేక మానస కల్పనలను అల్లుకుని తన యొక్క స్వరూపం నుండే తాను వంచిపోయిపోయి గడిపిస్తూ ఉంటాడు నేను తెలుసుకుంటే మీరు దేవుడు తెలుసుకుంటాను రమణ మహర్షిని నాకు దేవుడి గురించి చెప్పండి చెప్పండి అని అడిగారు అనుకోండి అడిగారు కదా అడిగారు అన్నారు ఎవట్రా ఆ ప్రశ్న అడుగుతున్నది ఎవరు అని అడుగుతారు అంటే వీడంటాడు నేను ఆ నేను ఎవరు అని అడుగుతారు అంటే నేను సుబ్బారావు అండి పోయింది పోయింది నేను సుబ్బారావు వేసండి పేరు పెట్టకముందు నేను ఉందా లేదా మరి సుబ్బారావు కాకపోతే సపోజ్ కొంతమంది పేరు మార్చుకుంటాను పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పేరు మార్చుకుంటారు ఏమో నేను అలాగే ఉంటుందిగా కాబట్టి అంటే దాని అర్థం ఏంటి నేను సుబ్బారావును అన్నాడంటే వాడికి నేను గురించి తెలుసుకున్నది సున్నా అసలు మీరు మీకు ఛాలెంజ్ మీరు నేను గురించి మీకు తెలియదని నేను అంటున్నా రెండో the real meaning of oil the day you know the real meaning of oil you know the real meaning of God అంతవరకు నీకు గాడ్ తెలియకుండానే ఉండిపోతుంది కాబట్టి నేను మీరు నేను గురించి అంటే టాపిక్ నేను కాదు నీకు దృష్టాంతం కోసం చెప్పాను కాబట్టి నేను కూడా అలాగే తెలుసుకుంటాను కర్మ విశేషం ప్రతిషేధం కానీ తెలుసుకుంటాను అలా తెలుసుకుని ఈ ఒకటి పరమాత్మ రెండు నేను తీరా తెలుసుకున్నాక అది రెండు కాదు ఒకసారి తెలుస్తుంది ఎందుకంటే అలాంటి రెండు ఉండవు కోహినూరు మధ్యలో రెండు ఉంటాయి రెండు ఉండవు ఒకవేళ రెండు ఉన్నాయనుకోండి దాన్ని కోహినూరు మధ్యమో అనుకో కోహినూరు మధ్యమో ఉన్నారంటే అది బాగుంటుంది విద్యలో ఇదంతటి స్థితి నా నేర్పిస్తుంది పరమాత్మ పరమాత్మ అని చెప్పడం ఏదైనా చెప్పడం ఇంద్రుడు ఎవరు చెప్పట్లేదు ఇంద్రుడు ఎందుకంటే అయ్యో అలా దిగుబడి ఇప్పుడు భూలోకము భూలోకము స్వర్గలోకము లోకము ఈ లోకంలోనే లోకము ఆ లోకంలో ఇక్కడ ఉంటే అక్కడ కూడా దేవుడు ఉంటారు వాళ్ళకి దేవతలు వెలుగు వెలుగు అంటే జ్ఞానం జ్ఞానం అంటే వెలుగు సిటీలో ఉండే వెలుగు ఏమన్నాడు ఇది జ్ఞానం స్వర్గంలో ఉండే వెలుగు ఏమన్నాడు ఏమి జ్ఞానం లోకంలో జనం ఉంటారు జనం ఉంటే వాళ్ళతో ఉంటారు వాళ్ళతో ప్రయోజనం వాళ్ళతో ప్రయోజనం ఆ జనాన్ని కూడా ఒక ప్రయోజనం పెట్టుకుంటారు ఆయన సూర్యుడు అదే ఏదైనా కూడా అది మీరు వస్తున్నారే అది ఇదేనండి ఇదే అని చెప్పచ్చు ఇదేనా చెప్పచ్చు ఒక పరమాత్మ సీరియల్ ఒక పేరు పెట్టడానికి ఏదైతే నాభరణ యొక్క నామం ఏమిటో మీరు దాన్ని విశ్లేషించడం సంభవం కాదు ఇదో ఇది చెప్పడం సంభవం కాదు కానీ వాస్తవంలో ఉన్నది అదే పరమాత్మకు కూడా అదే విధంగా అనేక సిద్ధాంతాలతో నేను ప్రయత్నం చేస్తున్నాను అలా ఎందుకంటే వాక్య అబోధత్వ పరమాత్మ స్వరూపము వాక్కులకు అందదు వాక్కులకు అందేది కాదు మనస్సుతో విధించి వాక్కుతో వర్తిస్తాము దానికి ప్రాసెస్ మనస్సుతో ఊహిస్తాం వాక్కుతో వర్తిస్తాం చేతులతో కరణము చేస్తాం అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఆ ఫస్ట్ చూసినట్టున్నాయి మనస్సుతో ఊహించడము వాక్కుతో వర్తించడము ఆ రెండు కూడా పరమాత్మ విషయంలో సంభవం కావాలి ఇది నిర్గుణ పరబ్రహ్మ యొక్క నిరూపణ ఇక్కడ ఎలాగైతే మరి సగుణ బ్రహ్మ నిరూపణ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఆ వాక్కుతో నిర్దేశింప శక్యము కాని ఆ పరమాత్మను తాత్కాలికంగా ప్రొఫెషనల్గా ఒక ప్రయోజనము ఉద్దేశించి ఈ పేరుతో నిర్దేశిస్తున్నాము అని చెప్పాడు అలా చెప్పారు ఎవరు ఎవరంటే పరమాత్మ నాకు చూపించినట్టు పర్వాలేదా కానీ ఆ పరమాత్మ నువ్వు ఆరాధించదలుచుకుంటే అగ్ని మరియు ఆరాధించవచ్చును అయితే చెప్పిన పద్ధతి మాత్రం అగ్ని యొక్క ఆరాధించవచ్చును అంటే అద్యం ప్రవర్తయాలు పాఠ్యం ప్రవర్తయాలు స్నాతయాలు మొదలెట్టుకో అద్యం నీరు పోసుకుంటే అగ్నిలో అది ఆరాధించడం అగ్ని అలా ఉండదు అద్యం పాఠ్యంలో ఉండవచ్చు ఎలా వింటున్నాము అంటే హవిస్సులు మంత్రపూర్వకంగా స్వాహాకారంతో సమర్పించాలి క్షితియంలో ఆరాధించబడము క్షిత్యవాదిషు దాస్యే అంటే ఆ బుద్ధి మోహంగా దీని మొదలటం కాదు ఎందుకంటే ఎలా ఉంటే వాళ్ళ మోహంగా ప్రశ్నించడానికి అధికారులు రివ్యూ కావాలనుకుంటే రహమాన్ చేస్తూ దాని అర్థం బట్ రియల్ అంటాం అది రియల్ అనేది ఒక ఒక్క పాత్ర ఒక్కొక్క దేవాలయాలు అంటాం తప్ప ఒక్క పాత్ర ఉన్న మొత్తం ఉన్న మొత్తం దేవాలయం దేవాలయం జరిగితే దేవుడికి ఈశ్వరుడు ఈ రకంగా నువ్వు ఆదరించవచ్చు అని చెప్తారు తప్ప ఇదే ఈశ్వరుడు అని చెప్తున్న మాత్రము సంభవం కాదు కూడా ఆ యద్వస్తు అస్థి శక్తేన అథ అస్థి శక్తేన అస్తి తజ్ఞేయం పూర్వపక్షం ఏమంటున్నారంటే చూడవయ నువ్వు ఏవో చాలా చెప్పావు కానీ మాకు తెలుసుకున్నంతలో దేని అస్థి అనే శబ్దంతో అనే శబ్దం అస్థి అనే శబ్దంతో దేనిని చెప్పుట సంభవము కాదో అది ఉన్నట్టే కాదు బాగుంది యాభై ఒకటి ఒకటి ఉందన్నాడు మీకు ఇండియా ఒకటి కానీ ఉందన్నానికి ఇది లేదు ఒకటి ఒకటి ఉంది అనుకోదు ఒకటి ఉంది అంటే మనం ఉందని వస్తున్నాడు కదా ఒకటి ఉంది అనుకోం ఇది అన్నానికి ఇది లేదు అది ఒకటి అని నేను అన్నాను అది మీరు ఎవరన్నారో ఏది ఉందా అలాంటిది ఏమి ఉండదు ఏం ప్రాబ్లం ಈ ఉన్నది అని చెప్తూనే అస్థిశబ్దం చేత దాన్ని బోధించడం సంభవం కావాలో చెప్పుక వీరు సిద్ధాంతం నాస్తిత్య విషయత్వా ఎందుకంటే కరెక్ట్గా అంటే పూర్వం ఊహించినట్టుగా మేము నేను సిద్ధాంతం అంటారు ఇప్పుడు అస్థి అనే శబ్దం చేత చెప్పడానికి వీలు లేదు ఎక్కడ పొరపడుతున్నారు అంటే అంటే ఏమవుతుంది కళాలను ఏమవుతుందంటే నాస్తి అనే శబ్దం అంతే కదా అస్థి శబ్దంతో చెప్పడానికి వీలు లేదు అన్నట్లయితే ఏమైనా చేయాలంటే నాస్తి అనే చేయాలి ఇప్పుడు అస్థి శబ్దంతో చెప్పడానికి వీలు లేదని నేను అన్నాను కదా నువ్వు నాస్తి అన్నావు అంటే మాత్రం కథ తావత్ నా అస్థి ఇది నా నా అస్థి అని మాత్రం నువ్వు అన్నానికి లేదు కాబట్టి నా అస్థి ఇది తావత్ నా నా అస్థి అన్నానికి లేదు ఎందుకో తెలుసుకున్నాను నాస్తి బుద్ధి అది సర్వస్వ పరమాత్మ అస్థి అనే బుద్ధిలో కాదు అయితే ఇంతవరకు విచారణ సత్య అసత్య విచారణ దాన్ని అల్పావధి అల్పావధి సత్య అసత్య విచారణ ఇప్పుడు దాన్ని విద్య అనే పదం ప్రవేశపెట్టింది దాన్ని అస్థి అని ఎక్కడ కావాలి ఎక్కడ కావాలన్నా లేదా శాస్త్రీ ఎందుకని బుద్ధి లేదు బుద్ధి లేదు ఇవ్వకపోతే బుద్ధి లేదు బుద్ధి లేదంటే ఏదైనా నిరాకరణ కాదు శాస్త్రమే కదా ఇవ్వకపోవడం బుద్ధి లేదు బుద్ధి లేదు కనుక అసిబుద్ధి లేదు నా ఏ బుద్ధి లేదు ఏ బుద్ధి లేదు అసిబుద్ధి లేదు నా అసిబుద్ధి లేదు దేవుడు అస్తి ఎందువల్ల ఎందువల్లంటే జాగ్రత్త అర్థం చేసుకోవాలి అస్థి బుద్ధిలో విషయమైనది ఘటన ఈ కళ్ళు ద్వారా కలుగుతుంది కళ్ళు ద్వారా ఘటమైనటువంటి కారణంలో ఉపయోగించి అతని బుద్ధిలో మస్తిష్కంలో ఉపయోగించి బుద్ధిలో ఒక అస్థి బుద్ధి ఆ అస్థి బుద్ధిలో ఈ ఘటము విషయమైన అవసరం the sense of ease. అది మీరు నేను అభినయం చేసి నేను చెప్పకూడదు నేను పూర్తి లేదనుకోండి అస్సే నేను తల్లిగా కలగలేదు కలగలేదు ఏమొస్తుంది అస్తి అస్తి అస్తి మరి అస్తి కాబట్టి అస్థితి కలిగి దాంట్లో విషయం అవ్వాలి కంటిలో చూసినప్పుడు మొట్టమొదట అస్థి అనే విధి వస్తుంది తర్వాత శ్రద్ధ వచ్చింది ఆ స్థితిలో వెళ్ళగలుగుతారు ఆ ప్రాసెస్ లో ఈస్టెంట్ ప్రాసెస్ ఈస్టెంట్ కాపీ ఈస్టెంట్ కాబట్టి గణితతో మీరు నిశ్చయించే కాకుండా ప్రాసెస్ పాయింట్ ఎప్పుడైనా సరే అస్థి ఎప్పుడు అంటారు అస్థి బుద్ధిలో వేయకపోతే అస్థి నా అస్థి అని ఎప్పుడు అంటారు నా నాస్తి దేవుడి మీద ఏ విమలమైన ఉంటాను నాస్తి ఎందుకని ఆ ఏడు నాస్తిలో ఇప్పుడు భగవానుడు అస్థి అనాలంటే ఏమవచ్చు అస్థి బుద్ధిలో భేదం కావాలి లేదా నాస్తి అనాలంటే అనాలంటే నాస్తి బుద్ధిలో భేదం కావాలి ఇది నేను చెప్పండి భగవానుడు అస్థి బుద్ధిలో వెళ్ళడమా నాస్తి బుద్ధిలో వెళ్ళడమా కాబట్టి రంగానికి అస్థిరలకు ఇష్టమైన రంగానికి నాస్తిరలకు మన చిన్ని మెడలతో మన చర్మ ప్రక్షుమలతో అంచనాలు వేసేసి పూజ చేసి భగవాన్ ఉంటారు ఎవరి పనులు ఉంటారు ఆ భగవాన్ ఉంటారు ఉంటారు ఉంటారు ఉంటారు ఉంటారు అస్తి నాస్తి జగతా బుద్ధి కలిగిందంటే అది అస్థితో జతపడేలా కలుగుతుంది లేకపోతే నాస్తితో జతపడేలా కలుగుతుంది ఇప్పుడు నేను కృష్ణ అస్థి ఉండేందుకోకు శేషశ్లోకుడ నాస్తి కొన్ని మనుష్య శ్లోక ఇది ఫిజికల్ కాబట్టి సో ఈ విధంగా ఇప్పుడు వేద బుద్ధి దేంట్లో వెళ్ళాము అస్థి బుద్ధిలో అస్థి బుద్ధి గత గురువు వేద బుద్ధి దేంట్లో జరగబోదు అస్థి బుద్ధిలో జరగబోదు పాల్గొన బుద్ధి దేంట్లో అస్థి బుద్ధి ఆకాశ ఏది ఏది ఏ బుద్ధి ఉన్నా అస్థి బుద్ధిలో జగదము ఉంటుంది లేకపోతే నాస్తి బుద్ధిలో జగభూమి ఉంటుంది నువ్వేమో దేవుని బుద్ధి అది అస్థి బుద్ధి కావాలి నాస్తి కావాలి ఈ సృష్టిలో ఎందుకంటే బుద్ధి కూడా అసిబుద్ధితో కానీ నాసిబుద్ధితో కానీ గతంలో దేవుడు అనగానే బుద్ధిలో దేవుడు తెలియజేయదగినది జ్ఞేయము బ్రహ్మ అనగానే ఆ బుద్ధి కూడా సుబుద్ధితో కూడా నిలబోను ఉన్నాను నా సుబుద్ధితో నిలబోను కాదు కదా నాస్తికవాదీయులను నాస్తికవాదీయులు అంటారని అదే బుద్ధికి కూడా గోచరం అవుతుంది ఈజీగా ఒక గోచరం అవ్వాలి గోచరం అవుతే అనుభవాన్ని కలుగుతాం దీంట్లో కానీ చెవిలో కానీ శక్తిలో కానీ నాలుగులో కానీ స్పర్శలో కానీ అది తెలియబడాలి ఇంద్రియ గోచరం అవుతుంది బుద్ధికి గోచరం ఏది ఇంద్రియ గోచరము బుద్ధి గోచరం అవుతుందో అది అస్థిబుద్ధితో జరుగుతుందేమో ఉంటుంది నాస్తికి ఇంట్లో జరుగుతుందైనా అతనికి ఇంద్రియ ఉపయోగం కూడా ఇందులో ఇంద్రియ ఉపయోగం ఒమ్ము ఇంద్రియ ఉపయోగం ఒమ్ము కూడా చూసిందే ఇంద్రియం కూడా చూసిందే ఆ సమాసం సమాసం అంటే కాలం అది అనుభూతి సమాసం ఇంకా అలా సమాసం సమాసం చేయకూడదు ఎందుకంటే వ్యక్తి వ్యక్తి వ్యక్తి చేయాలి అక్కడ వ్యక్తి అనే స్వతంత్రాన్ని సమాసం చేయాలంటే సంబంధం ఉండాలి వ్యక్తి వ్యక్తి రావడం పూర్వకు దేనితో ప్రవశిస్తుందో దానితో సంబంధం ఉండాలి ఆ సంబంధాన్ని స్వప్నాల సంబంధం కావచ్చు అవయవ అవయవ సంబంధం కావచ్చు ఏదో ఉన్నాడు వివక్ష ఆనందాన్ని సంబంధం లేకుండా నువ్వు సంబంధాన్ని చెప్పాలనుకున్నాడు కనుక సృష్టి యొక్క సంబంధాన్ని పెట్టేస్తాం ఆ రకంగా సమాసం అవుతుంది దాన్ని సమాసం రావడానికి తోస్తారు దాన్ని చేసిన సమాసం వరకు ఇది ఓడి 인류의 공을 아니면 인류의 공을 없어. 아무튼 나는 마스크를 보여줍니다. ఎలాగైనా కూడా జటానికి అసలు దూరంగా కూడా అసలు అసలు చేయకుండా జటానికి కాబట్టి నాస్తికి భిన్నంగా వెళ్ళబోతుంది నాస్తికి భిన్నంగా వెళ్ళబోతుంది సపోజ్ ఒక తత్వంలో అది ఇంద్రియములకు గోచరము కాదు ఉంది అస్థి అంటే ఇంటి దగ్గర అస్థిలాగా ఉండడం కాదు ఉంది ఒక తత్వం కానీ అది ఇంద్రియ గోచరము కాదు కాబట్టి బుద్ధి గోచరము కాదు బుద్ధి గోచరం ఎప్పుడైతే కాదో అప్పుడు అది ఇది చూపించగలదు బుద్ధిలో విషయం అంటే అది అసిద్ధిలో అది ఉండదు అంటే నాసిద్ధిలో స్థలము అసిద్ధిలో ఉండదు మీరు తమనే బుద్ధిలో విషయం ఉండదు పుణ్యుడు బొమ్ము నాసిద్ధిలో ఎందుకంటే నేను అనేది బుద్ధిలో విషయం అయింది బుద్ధిలో పెట్టడంలో కాదు అప్పుడు దాన్ని ఏ స్థితిలో పెట్టడం ఏ స్థితిలో పెట్టడం రసత్తం ఆసముఖ్యమైన అభిప్రాయం దాన్ని రసత్వం అతి ఆత్మతత్వం ఇంద్రియ బుద్ధిగా బుద్ధికి అధీనమైన బుద్ధి కూడా చేస్తాం బుద్ధి కూడా అధీనంలోక అది బుద్ధి అధీనంలోక అస్థి బుద్ధితో జరపడేది కానీ నాస్తి బుద్ధితో జరపడేది కానీ కాదు అంటే అస్థి నాస్తి ఉభయ బుద్ధితో జరపడేది శ్రీవాస్తు బుద్ధిలోనే ఒక వరమే అంటే అది నువ్వు బుద్ధిలో విషయం అవ్వాలి బుద్ధిలో విషయం కావాలి ఇది కానీ అది జడపడదు ఇక్కడ ఇస్తారని సంగ్రహం సంగ్రహం ఇంద్రియాలు చేసే వస్తువు ఘటము మొదలైందో అస్థి ప్రత్యేక దశలను ప్రత్యేక దశలను వాస్యా ఇప్పుడు మీకు అస్థి అనే రుచి పడుతుంది అస్థి అనగానే ఘటము ఘటనకి అస్థి రుచితో జరగదు అలాగే ఆ బుద్ధి అస్థి జరగదు జనాలు రాష్ట్రం చేశారు సద్బుద్ధి అసద్బుద్ధి ఏదైతే ఇక్కడ అసద్బుద్ధి అసద్బుద్ధి వస్తున్నారో అక్కడ అదే చేయాలి సద్బుద్ధి అసద్బుద్ధి భాషలో ఇంకో జనాలు పురాణాలు రాఘవైన శివం రాహుగా ప్రారంభించే లక్షణం ఎందుకంటే దీనిలో ఒక బోధ బోధ చూస్తే ఏమవుతుంది ఆ దాహశీలకు ఎందుకంటే దీనికి ఇడియట్ బాక్స్ పూర్తి చేయాల్సిన నిశ్చలు అమెరికా వాళ్ళ ప్రసిద్ధి ఆ భూమిగా వస్తే వచ్చేస్తున్నారు అనుకుంటా కమర్షియల్ వైపు తెలుసుకోవాలి భక్తి రావాలంటే గీతను చదవాలి సరే ఇంకే భగవంతుని బోధించి అనుభవపూర్వకమైన వివాదాలు మనం చేయాలి ధ్యానం చేస్తే గుర్తొస్తుంది ధ్యానం చేసినట్టుంటే ఈ ఒకరిలో ఇప్పుడు వివరణ చేసుకుంటే వస్తువు కూర్చుకుంటే వివరణ చేసుకుంటే ఆయన ఎవరైనా ఎందుకు ఎవరైనా వచ్చేది నాకు సంబంధించేవాళ్ళు అవసరం ఏదో వస్తుంది ఎదుర్కొనే డాక్యుమెంట్ కావాలి వాళ్ళు అడిగారు అది వినాలి అది ఎవరు వస్తుంది ధ్యానం చేసుకోవచ్చు ఎక్కువగా ప్రోత్సహించే స్వభావం చూసుకుంటే సో ఇంద్రియబోధన ఉన్న ఏదైనా కూడా నడపకాలి అయితే ఆ సందర్భాన్ని బట్టి అస్థితికి జలభూమి లేదా మరో సందర్భంలో నాస్తి బుద్ధి జలపడుతుంది ఆ బుద్ధి అవసరం జగ బుద్ధి జగబుద్ధి జగన్నాడు జగబుద్ధి జగబుద్ధి ఓ సందర్భంలో అస్తితో ఎక్కువ రకంగా శ్యామకు ఒక ఆయన శ్రీ మహావిష్ణువు చేశాము ఏదైనాలో అది చేసినది మాకు తెల్లవారం చేస్తే శ్రీ మహావిష్ణువు అంటే మా వ్యవహారం మేము ఉన్నది శ్రీ మహావిష్ణువు చెప్పకుండా అన్నాం మేము చేసి పదే మాకు వేరే సిద్ధమే కాకుండా ఒక జన్మ కాదు వెయ్యి జన్మ ఎత్తినా కూడా స్వరూపం ఏదో కొంచెం ఉంటుందో అది కోరుకోవడం మనం ఇంజనీరింగ్ అలాగే కోరుకోవడం ఇంజనీరింగ్ కోర్సులు ఎలా ఉన్నాయి ఏదో మార్గ లేకపోతే ఏదో విజయంలో ఎవరు అభిమానులు పొందుగా ఉంటుందంటే ఏదో ఒక రిజల్ట్ పొందడం అనుకో గారు అనుకున్నారు ఆయన అలా అనుకున్నారు వాళ్ళు అలా జరిగింది మనకి అలాగే ఉంది ప్రభుత్వం వయస్సురాయి పథకాలు పథకాలకి స్టాండర్లో ఉంది ఆ వయస్సురాయికే ఉంది అర్థం కాలేదు ఇప్పుడు డివైడ్ చేసి ఒక సంస్కృత పద్ధతిలోకి అయితే ఆయన దీనికి అంటే నాకు పక్కన ఆలోచించి విజ్ఞానం కాబట్టి ఇన్ని రకాలు అలా వర్తం కాబట్టి శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆ పరిమాణం